నిజ సత్యాగ్రహ దీక్ష భూనితిని నా శ్రీరాము దర్శింపద అది యుద్ధం వైనల్ త్రిమూర్తులొకటై ఆపను ప్రయత్నించినల్ వదల నిన్నిక నీ ప్రతాపమెదియో వైడంబ రూపించు లేదేని ఈ గదతో మోది స్వదీయ శీర్షము వ్రక్కల్వేయి గావించదల్